బాబో ఏడుబాబు చేసిన మీ పెద్దలంతా ఇలాగొచ్చినారు ఎల్లవయ్య బాబో ఇక సాలన మీడాబో ఎల్లవయ్య బాబో ఇక సాలన మీడాబో ఎల్లవయ్య బాబో అమ్మ బాబో కరణం బాబో గొప్ప మాసం పోను బాబో నా గేదెను అమ్మేసి తెచ్చి నీకు ఇచ్చాను బాబు నా చివరికి నా పందులు కూడా అమ్మేసి నీకు డబ్బులు తెచ్చి ఇచ్చాను బాబు ఇప్పుడు భూమి ఇవ్వనంతను బాబు అవు నయ్య పయ్యా నా కంపములిగనయ్యా ఈ కాగితానికయ్యా అయ్యింది ఖర్చు వెయ్యాసులంతమంటే నా పోతులమ్మినానా అరయ్య లంచమంటే ఆ కోడి తెచ్చినానా అరయ్య లంచమంటే ఆ కోడి తెచ్చినానా నీ చేతికి ఇచ్చినానా సిగ్గోడి చచ్చినానా నీ చేతికి ఇచ్చినానా సిగ్గోడి చచ్చినానా ఉన్న బ్రతుకు పోయి నిర్పేదనయ్యనానా ఉన్న బ్రతుకు పోయి నిర్పేదనయ్యనానా దయ్య భూమి నాతో హాలెవ్వరాట మీతో దయ్య భూమి నాతో హాలెవ్వరాట మీతో దయ్య భూమి నాతో హాలెవ్వరాట మీతో వాళ్ళు భూమి భూమి ఎలాగ ఇవ్వరో ఇవ్వకపోతే పోలీసులు తెచ్చి బొక్కలో దోసి వాళ్ళ దగ్గర భూములు ఆడుకుంటానేరా